హృదయ మధు మధోన్మత్త దుర్యోధన నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశము నలుండగ పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున బానిసలు బానిసలకి ఇంత అహంభావమ్మా నీ కన్నుల ముందే నీ భార్యను పరాభించదగాక ఈడ్చుకురామం దగ్గర అదే పంచకి గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్ సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలు దుశ్యాసను లీలన్ భధించి తద్విపుల శైల రక్తౌఖ నిర్జర ముర్వేపతి సూచుతుండ అని నా స్వాదింతును గ్రాతుతి ఈ ప్రజ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పేవాడవుతాను పంచాలి ఈ దుష్ట దుశ్శాసనని వేళ్లతో తగిన నీ గురులు అతని రక్తధరలతో తడిపి నేను ఉడివేస్తాను అసందర్భ ప్రలాపి కారుంగూతలు కూయబోకునికనో గర్వాంధ సర్వస్వము చూరం వచ్చినవారు చూపునది వాక్షూరత్వమే ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవుల ముందే నేను నీ గర్హ సత్కారంబున్ పొనరింతు నీ భుజబలౌధత్యంబు చూపించుమా సమరాట్టహాస పౌరుషవి ఈయన చిత్రసేన నీది ఒక యుద్ధమేనా మాయల మారివై మొయలు మాటున డాగి వృథాట్టహాసము చేయకు నీ ప్రగల్భములు చేతలలో కనిపింపజాలినన్ ఆయుధం ధరించి తమరావని నన్నెదిరింపరమ్ము వజ్రాయుధుడడ్డది మదమునార్చద కూల్చద గర్వమోచిత మాయ మాయా పరిచ్ఛన్న జీవన విధానా దుర్యోధన మాయలతో జనించి మటు మాయలు వృత్తిగా నిల్చు నీవు అహో మాయల నిల్ద సేతువే అమాయకులైన పృథా కుమారులం మాయలు పన్ని నాడు అవమానము చేయగలేదే ఆగతిన్ మాయలతోనే నీ దురభిమానము మా పెదనో సుయోధన ఆ పరాక్రమము నాకు తెలియనిది కాదు భీమసేన ఏక చక్ర పురాణ యగ్గు సిగ్గులు మాని చిరిపెనెత్తిన నాడి చలమాయే తిరిపెమెత్తుటగాదు తిరిచి జరాంధు మట్టి చేసిన జగగట్టి నేను మాధవు మాయతో మగదేసు గూచిన జయనించి జబ్బలు సరచు కొనకు గంధర్వపతి పాశ బంధము విప్పి నీ పరుగాచిన మాట మరచినావే మరతునే కులసతి నవమాన పరుప మౌనము నాటి నీ మగతనం ధర్మ నిరతిన శక్తి గాతలచు నీదు కనుల పొరలు మా పెదను ఈ క్షణమే తులువా